కీర్తన రెండు వందల యాభై ఐదు కలడా ఇంతటి దాత కమలనాభుడేగాక కలడన్న వారి పాల కలిగిన దైవము ఇచ్చెను సంపదలి తడింద్రాదులకు నెల్ల ఇచ్చెను సుఖాదులకిహ పరాలు ఇచ్చెను వాయుజునికి ఇటమీది బ్రహ్మపట్టము ఇచ్చల ఘంటా కర్ణునికిచ్చే కుబేరత్వము కట్టెను ధ్రువపట్టము కమలుజు కంటే మీద కట్టె విభీషణుకులంకారాజ్యము కట్టి ఇచ్చే నజునికి గత చన్న వేదాలు కట్టెను శ్రీసతి చేత కంకణ సూత్రములు పెట్టెను దేవతలకు పేరిన మృతపు విందు పెట్టెను భక్తవత్సల బిరుదితడు ఇట్టె శ్రీ వెంకటాద్రి నిందరికి బొడచూపి పెట్టెతన ప్రసాదము పృథివి జీవులకు